ఒకప్పుడు యజ్ఞహోమరాలు కర్మల కంటే తజ్జనం పెట్టడం మొదలైన కర్మలకి ఎక్కువ ప్రాధాన్యం సమాజంలో మీరు చూడండి కాబట్టి ఆ దృష్టితో సన్యాసాశ్రమాన్ని నిందిస్తాం చతుర్థాశ్రమ ప్రతిషేధం నాలుగో ఆశ్రమం నిషిద్ధము ఎలాగా శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ఏమని చెప్పాడు నా నిరగ్ నిర్ణచాక్రియ అని చెప్పాడా లేదు నిరగ్ని నా అగ్నిహోత్రం లేనివాడు కాదు అక్రియ నా క్రియ కర్మలను విడిచిపెట్టినవాడు కాదు కర్మలను చేసేవాడే అని చెప్పాడు లేదా కాబట్టి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చతుర్థాశ్రమాన్ని నిషేధించాడు అనే పక్షం ఆ పక్షం తప్పు ఈ శ్లోకము చతుర్థాశ్రమ నిషేధం కోసం వచ్చిన శ్లోకం కాదు ఇది కేవలము కర్మయోగ స్థుతి కోసం వచ్చింది అంటే దాని మీద ఇంకో అభిప్రాయం ఏమిటంటే ఉండండి కర్మయోగాన్ని స్థుతించి చతుర్థాశ్రమాన్ని నిషేధించాడు రెండు పనులు ఈ వాక్యం వల్లే సిద్ధించాయి అని చెప్పకూడదా అని చెప్పకూడదు ఎందుకంటే వాక్య భేదము అనే దోషం ఒకే వాక్యం నుండి రెండు నియమాలని మీరు తీయకూడదు ఇది మీమాంసక న్యాయమే కాకుండా మీమాంసకులు అనుసరించే న్యాయం మాత్రమే కాకుండా even our juris students civil juris students and criminal juris స్టూడెంట్స్లో కూడా ఈ నియమాన్ని పాటిస్తారు ఇప్పుడు ఒక ఆయన మీద ఒక కేసు పెట్టి నడిపిస్తున్నారు అనుకోండి ఆ కేసు నడిపిస్తుండగా ఏవో సాక్ష్యాలు ఇవే ఇవే వస్తాయి ఆ సాక్ష్యాలను బట్టి ఆయన చేసిన మరో తప్పు బయటపడింది అనుకోండి సపోజ్ ఆ మరో తప్పును కూడా ఆ కేసులో చేర్చడానికి వీల్లేదు మీరు ఆ మరో తప్పును కేసు పెట్టి మళ్ళీ శిక్ష వేయాలనుకుంటే వేరే మరో కేసు ఫైల్ చేసుకోవాలి ఈ కేసులో పనిలో పని దీంట్లోనే ఇచ్చేసి ఆ మరో తప్పుకి మరింత శిక్ష వేయించడం ఒప్పుకో ఎందుకంటే ఒక కేసులో ఒక శిక్ష అంచేతే వీళ్ళు కేసులు బుక్ చేసేప్పుడు ఇవాళ రేపు కేసులు బుక్ చేసేప్పుడు మీరు గమనిస్తే ఒక ఆర్డర్ కేసులు ముందే బుక్ చేస్తారు ఒక దాని మీద ఒక కేసులు బుక్ చేశారు సెక్షన్ అరవై నూట ఇరవై నూట ముప్పై ఏడు నూట నలభై ఆరు నూట యాభై ఎనిమిది అని మొత్తం ఎన్ని సెక్షన్స్ దగ్గర వెనక ఇటువంటిగా ఎన్ని దొరికితే అన్ని కలిపి కట్టకట్టి గుర్తిస్తాం అమెరికాలో నేను చూశాను ఒక ఆయన మీద ముప్పై ఏడు కేసులు గుర్తిస్తాను అన్ని కేసులు గా విచారణ చేసేసి అన్నిటికీ కలిపి ఒకే పనిష్మెంట్ ఇచ్చేస్తాను ఎందుకంటే ఒకవేళ ఓ కేసు ఇచ్చేయడం మర్చిపోయారనుకోండి తర్వాత దాన్ని పెట్టడానికి వీరు ఉండదు అది ఎగినస్ట్ అలాగే మీమాంసలో కూడా ఈ శ్లోకం ఏం చేస్తోంది కర్మయోగాన్ని స్థుతిస్తోందా చతుర్థాశ్రమాన్ని నిషేధిస్తోందా అంటే రెండు కలిపేసి రెండు కలపడానికి కూడా ఒక కేసును ఒక సెక్షన్ ఒకే కేసు కాబట్టి రెండు పనులు ఇదే వాక్యం ఏకైన వాక్యం ఒకే వాక్యము కర్మఫలాసంగ సన్యాసాన్ని ఎందుకంటే త్యక్వా కర్మఫలాసంగం ఉంది కదా కర్మఫలాసక్తిని విడిచిపెట్టుట అనే సన్యాసాన్ని స్థితించి సన్యాసము అనే చతుర్థాశ్రమాన్ని నిషేధించి ఇన్ని పనులు రెండు పనులు ఒకే వాక్యం చేయదు అది వాక్య భేద దోషం వస్తుంది కాబట్టి మీమాంసముల యొక్క ఆ సిద్ధాంతం అంగీకారం కాదు ఎవరైనా కొంతమంది ఇక్కడ ఈ ఈ పూర్వపక్ష సిద్ధాంతాలు దీని చర్చలో కొంచెం మీకు ఇబ్బంది కలిగినట్లయితే ఓపిక పట్టండి అసలు పాయింట్లు తర్వాత వస్తాయి మీకు అర్థం కాదు ఓపిక పట్టడం నేర్చుకోవాలి ఎందుకంటే కొంత సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు భాష్యవాక్యం చదివిన తర్వాత ఆ వాక్యాన్ని వివరణ చేసి ముందుకెళ్ళాలి కాబట్టి కొంతమందికి అర్థం కాదని ఆ వాక్యం ముందుకు పెట్టేయలేదు కదా కాబట్టి అర్థం కాని వాళ్ళు ప్లీజ్ జస్ట్ హోల్డ్ కృప నచ ప్రసిద్ధం నిరగ్నేరక్రియ సన్యాసిన श्रुतिस्मृतिपुराणेतिहास योगशास्त्रविहितम् सन्न्यासित्वम् योगित्वम् च ప్రతిషేధతి భగవాన్ అనండి మీరు చూడండి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు సన్యాసీచ యోగీచ నిరగ్నిర్నచాక్రియ ఆ కర్మలను చేసి వాడే సన్యాసి వాడే యోగి అంతేగాని అగ్నిహోత్రాన్ని క్రియల్ని విడిచిపెట్టిన వాడు కాదు అంటున్నాడు ఇలా ఈ వాక్యాన్ని బట్టి శ్రీకృష్ణుడు సన్యాసాశ్రమాన్ని నిషేధించారు అని కనుక మీరు చెప్పినట్లయితే ఏమవుతుందో తెలిసిన శ్రీకృష్ణుడు చెప్పినటువంటి బోధ శృతి విరుద్ధం అవుతుంది స్మృతి విరుద్ధం అవుతుంది పురాణ విరుద్ధం అవుతుంది ఇతిహాస విరుద్ధం అవుతుంది పతంజలి మహర్షి యొక్క యోగశాస్త్ర విరుద్ధం అవుతుంది ఎందుకంటే వేదంలో స్మృతులలో పురాణాల్లో ఇతిహాసాల్లో పతంజలి యోగ శాస్త్రంలో కూడా చతుర్థాశ్రమం అంటే గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి సన్యాసం తీసుకోవటం విధించబడింది కాబట్టి మీరేం చెప్తున్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు సన్యాసాశ్రమాన్ని ఈ శ్లోకం ద్వారా నిషేధించాడు అని చెప్పినట్లయితే శ్రీకృష్ణుడు ఈ పురాణ ఇతిహాస శృతి స్మృతి పురాణ ఇతిహాస యోగ శాస్త్రములకు విరుద్ధంగా సన్యాసాశ్రమ ప్రతిషేధాన్ని నిషేధాన్ని చెప్తున్నారు అని చెప్పాల్సి ఉంటుంది ఆయన అలా చెప్పటం లేదు నా ప్రతిషేధతి ఎందుకంటే శృతులు స్మృతులు ఈ మొదలైనవన్నీ కూడా పరమార్థమైన సన్యాసం అంటే ఇక్కడ గ్రహస్థితి చెప్పిన సన్యాసం ఉందే అది స్థితిపరమైన సన్యాసం అలా కర్మయో కర్మఫలాకాంక్షని సన్యసించాలి అలా కాకుండా పరమార్థ సన్యాసం వస్తుంది పరమార్థ సన్యాసం అంటే ఏమిటి తన ఎందు కర్తృత్వ భోక్తృత్వములను నిరాకరించి గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి సన్యాసిగా జీవించటం అనే పరమాత్మ సన్యాసం ఉంది ఆ పరమాత్మ సన్యాసాన్ని నిషేధించటం లేదు ఎందుకంటే ఆ పరమాత్మ సన్యాసాన్ని శృతి సత్యాలు ముందు చెప్పి ఉన్నాయి దాన్ని శిక్షుడు ఎందుకు నిషేధిస్తాడు నిషేధిస్తాడు పైగా స్వవచన విరోధాక్ష అది సంగ్రహ భాష్యం తర్వాత వచ్చేసి వివరణ భాష్యం పైగా ఒకవేళ శ్రీకృష్ణుడు శృతుల్లోనూ స్మృతుల్లోనూ చెప్పిన వాటిని చాలా విప్లవాత్మకమైన బోధ ద్వారా నిషేధించాడు అని మీరు ఆర్గ్యూ చేయదలుచుకుంటే కొనే నిషేధించాడు అన్నాం విప్లవంగా నిషేధించాడు అన్నాం అంటే అది కూడా పొసగదు ఎందుకంటే సంవచన విరోహం వస్తుంది ఆయనే గడచిన చోట్ల అనేక చోట్ల పరమార్థ సన్యాసాన్ని అంటే అగ్నిహోత్రాదులను విడిచిపెట్టి కేవలము ధ్యానంలో ఉండేటువంటి సన్యాసాన్ని విధించారు ఆయనే చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆరోగ్యాన్ని మొదటి శ్లోకంలో సన్ని చతుర్థాశ్రమాన్ని చతుర్థాశ్రమం అంటే సన్యాసాశ్రమం దీన్ని ఆయన నిషేధించాడు అని మీరు చెప్తే ఆయన శృతి స్మృతులకు విరోధంగా చెప్పడమే కాకుండా తాను చెప్పిన దానికి తానే విరోధంగా చెప్పినట్టు కూడా అవుతుంది అని అలా చెప్పడం లేదు ఇది సంగ్రహ భాష ఆయన ఎక్కడ చెప్పాడు సన్యాసాన్ని ఎక్కడ చెప్పాడు అంటే సర్వకర్మాణి మనసా సన్యస్య అక్కడ సన్యాసాన్ని చెప్పాడు ఆ శ్లోకంలో సర్వకర్మాణి మనసా సన్యస్య అస్తే సుహన్వశి నా నైవ కుర్వన్నకార అది కూడా నైవ కుర్వన్నకారయన్ ఆస్తే అని చెప్పాడా లేదా ఆ శ్లోకం ఒకే శ్లోకం అది భాష్యకారులు కొంచెం ఇంకోటుగా తిప్పి కొట్టుకోవచ్చు ఉన్నది కూర్చేయలేదు సో సర్వకర్మలను త్యాగం చేసి ఆస్తే ఉన్నాడు సన్యాసి కరోతి నా ఆస్తే సన్యాసి కానీ యోగి కానీ కరోతి ఏమి ఉండదు ఏదో అగ్నిహోత్రం ఈ కర్మ ఆ కర్మ ఈ పూజలు ఆ పూజలు చేస్తూ కూర్చోడు మరి ఏం చేస్తాడు ఆస్తే ఇంకా అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూప నిష్ఠుడై ఉంటాడు అది పరమాత్మ సన్యాసం అది శ్రీకృష్ణుడు ఈ నాలుగో అధ్యాయంలో చెప్పాడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆరో అధ్యాయం దగ్గరికి వచ్చి సన్యాసం అనేదే లేదు అన్నాడంటే పరమాత్మ తన చెప్పిన దాన్ని తానే నిషేధించిన వాడు అవుతుంది కాబట్టి అది సరికాదు తర్వాత మౌని సంతుష్టో ఏనకేనచిత్ అమితేత స్థిరమతి ఇవన్నీ చెప్పాడు మౌని అని చెప్పాడు అంటే మౌనముగా ఉంటా మౌనము అంటే మనస్సు యొక్క చలనం లేకపోవడం మౌనం వాక్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనుకోండి మాట్లాడుతుంటే మనస్సు నిశ్చలంగా ఉంటుందా ఉండదు అలాగే మనస్సు చలనం మరింత చలనం వచ్చేస్తుంది కాబట్టి మనస్సు నిశ్చలంగా ఉండాలంటే స్టార్టింగ్ పాయింట్ మీరు వాక్కుతో మొదలుపెట్టాలి వాక్కు మౌనం నేర్చుకుంటే వాంగ్ మౌనం నేర్చుకుంటే మనస్సు యొక్క ఏకాగ్రత కూడా తర్వాత వస్తుంది కాబట్టి మౌని ఇప్పుడు కర్మకాండ చేసుకుంటూ గృహస్థుగా ఉండేవాడు మౌనిగా ఉండగలడండి ఉండలేడు ఎందుకంటే కర్మకాండ అంటే అగ్నిహోత్రం తీసుకురా నెయ్యి తీసుకురా ఇది తీసుకురా తీసుకురా అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం ఎప్పుడైనా కర్మకాండం మీరు జరుగుతుంటే పూజాది జరుగుతుంటే తీసారు కదా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ పురోహితుడు ఎన్ని ముక్కు కొట్టుకో నీళ్లు కొట్టుకో ఆత్మ ఇదే ఇదే అదే ఆయన మొక్కలను చెప్తూనే ఉంటాడు వీడు చేసేది మానేది వేరే సంగతి కానీ ఆయన చెప్పింది ఆయన చెప్తూ ఉంటాడు పైగా వీళ్ళు ఏం చేస్తారు ఒక మైక్ తోస్తారు ఆయన మనకి మైక్ ఎందుకు వీళ్ళు కర్మ చేయాలి కానీ మైక్ ఊళ్ళో వాళ్ళకి తెలుసు సరే అదొక పద్ధతి ఒక ఎన్ని ఇన్స్ట్రిక్షన్స్ ఉంటాయి సపోజ్ ఈ పురోహితుడు గృహస్థు మౌనంగా అనుకోండి కర్మ ఉంటుందండి ఉండదు కాబట్టి మౌని అని చెప్పాడంటే అది సన్యాసాశ్రమాన్ని చెప్పింది తర్వాత ఇంకా ఏం చెప్పాడు సంతుష్టో ఏమకైనా చెప్పి మీకు ఏది దొరికితే దాంతో సంతోషపడిపోవాలి అది సన్యాసి కుదురుతుంది గృహస్థు కుదరదు ఎందుకంటే ఆజ్యం హోమం చేయాలి కర్మ దృష్టి తీసుకోండి ఆజ్యం హోమం చేయాలి ఆవునే హోమం చేయాలి ఆవునే తెలుసుకురావాలి అంతేగాని ఏది దొరికితే దాంతో నేను సంతోషపడిపోతానంటే భోజనానికి ఏది దొరికితే దాంతో సంతోషపడచ్చు అగ్నిహోత్రానికి కుదరదు మీరు సత్యనారాయణ చేశారనుకోండి బెల్ల మొక్క నైవేద్యం పెడతానంటే ఎక్కడ దొరుకుతుంది సత్యనారాయణ ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలి నాకు నేను గణపతిని అయోగ్యం పెట్టినప్పుడు ఇస్తుంటానంటే ఆ వ్రతానికి ఇది పనికిరాదు ఆ వ్రతానికి ఆ నియమం ప్రకారం ఆ ప్రసాదమే చేయాలి సంతుష్టం ఏమ కేరచితనది ఎవరు కుదురుతుంది సన్యాసి ఎందుకని వీడికి కర్మేం లేదు వీడికే పొట్ట పోసుకోవడమే వీడి కర్మ కాబట్టి పట్టు పోసుకోవటానికి పిండి వంటలు కావాలి ఇది కావాలి అది కావాలని అనుకోవడం ఏది లభిస్తే అది తీసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు మాత్రం జాగ్రత్త అది గృహస్థ ఉంది తన పంచముఖ్య ప్రమాణం అనుకుంటూ దేవుడికి బెల్లంతో నైవేద్యం పెట్టుకోండి పూజ ఇంట్లో కొంతమంది ఏం చేస్తారంటే పూజ దీపం వెలిగించేసి బలవంతం నైవేద్యం పెట్టేసి హోటల్కి వెళ్ళిపోయి కట్టుకుండా బంద్ అలా చేయకూడదు దేవుడికి నైవేద్యం పెట్టితే మనం మీరు బెల్లమొక్క నైవేద్యం పెడితే ఆ పూటకు ఆ బెల్లమొక్క నోట్తో వేస్తే ఇంక మీరు మీరేం తినకూడదు అలాగైతే పెట్టచ్చు వెరీ కాబట్టి సంతుష్టం ఏనకేనచిత్ అనే విశేషం శ్రీకృష్ణుడు చెప్పాడు పన్నెండు అధ్యాయంలో చెప్పాడు అది కూడా సన్యాసాన్ని చూపిస్తుంది ఇంకా అంతకంట అనికేత ఇల్లు వాకిలు లేనివాడు ఇల్లు వాకిలు లేనివాడు ఎవరండి గృహస్థ సన్యాసం గృహస్థ గృహస్థు కాదు సన్యాసం ఇల్లు వాకిలు లేనివాడు సన్యాసి అనికేత సన్యాసికి ఇల్లు ఉండదు ఇంట్లో ఉంటాడు ఇంట్లో ఉంటాడు కానీ ఇల్లు ఉండదు ఇంట్లో ఉంటాడు ఇల్లు ఉండవన్నాం కదా అని రోడ్డు మీద నిలబెట్టాడు అలా అది కుదరదు పాపం ఒక ఆయన్ని ఎవరో సన్యాసం ఇచ్చారు సన్యాసం ఇచ్చి మీకు ఇంక వ్యాధి నుంచి అనికేత అని ఒక చెట్టు చూపించారు మీరు ఆ చెట్టు కింద కూర్చొని వెళ్ళారు ఆయన వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నారు పాపం ఎందుకంటే అలాగంటే నియమం శాస్త్రం అని చెప్తే ఇంకా మరి ఏం చేస్తారు కూర్చుంటే అక్కడ ఎంతకాలం కూర్చుంటారు ఆయన పాపం కష్టపడి ఇంకా కూర్చోలేక కాకినాడ వచ్చారు నేను కాకినాడ వెళ్ళాను ఎస్ అనికేత అంటే అర్థం అది కాదండి ఇల్లు ఉండదు మీ పేరు మీద రోజు మీరు పెట్టుకోకూడదని అర్థం అంతేకాదు మీరు ఇంట్లోనే ఉండకూడదు చెట్టు కింద ఉండాలని అర్థం కాదు అని నేను ఏం చేశానంటే అక్కడ ఎవరికో చెట్టు రూమ్ ఒకటి ఆ రూమ్లో ఉంటున్నారని సో ఈ కథలు చెప్పానంటే అనికేత అనే మాట గృహస్థితి వర్తించదు సన్యాసికే స్థిరమతి అనికేత పక్కనే ఉంది స్థిరమతికి ఈ స్థిరమతి గృహస్థి కూడా వర్తిస్తే వర్తించు ఒక రకంగా చెప్పాలంటే కేవలము ఏకాగ్రమైన మనస్సు కర్మలో కుదరదు ధ్యానంలో కుదురుతుంది సన్యాసికి కుదురుతుంది కానీ కర్మలో స్థిరమతి ఏకాగ్రమైన మనస్సు ఎక్కడ కుదురుతుంది మీరు పూజ చేయాలనుకోండి పూజకి ఎంత సామగ్రి సంపాదించుకోవాలి ఎంత ఎన్ని మంత్రాలు కలిగించాలి సంకల్పం చేయాలి అర్ధ్య అనుకో మంత్రం అన్నిటికీ మంత్రాలు మారిపోతూ ఉంటాయి ఇంకా స్థిరమతి అక్కడ దొరుకుతుంది కాబట్టి స్థిరమతి అనే పదం కూడా లోతుగా పరిశీలిస్తే సన్యాసాశ్రమాన్నే బోధిస్తోంది విహాయ కామాన్ యస్సర్వాన్ ఉమాంశ్చరతి ఈ రెండో అధ్యాయం ఆఖరిలో వచ్చింది శ్లోకం సకల కామములను విడిచిపెట్టి ఏ రకమైన కామన వాసనలు అంటే స్పృహ అంటే కామన వాసన అవి కూడా లేకుండగా చెరటి ఓ చోట ఉండకుండగా పది చోట్లకి తిరుగుతో పరివ్రజ పరివ్రాజకుడుగా ఉంటాడు అని చెప్పాడు ఈ మాట ఎవరికి చెప్పినట్టండి గృహస్థులు చెప్పినట్ట సన్యాసులు చెప్పినట్టే సన్యాసులు కాబట్టి శ్రీకృష్ణుడు ఈ ఆరోగ్యం దగ్గరికి వచ్చి సన్యాసాశ్రమాన్ని విశేషించేడు అని చెప్పడం చాలా తప్పదు నా నిరజ్ఞ నచాత్రీయ అనే మాట పట్టుకుని నేను సన్యాసాశ్రమాన్ని నిషేధించాడు అనుకోవడం ఎందుకంటే ఈ వాక్యాలనే ఆయన చెప్పినవే వాటన్నిటికీ విరోధం వచ్చి వచ్చిపోతుంది కాబట్టి స్వవచన విరోధం శ్రీకృష్ణుడు చేయటం లేదు కేవలము నా నిరజ్ఞర్ణ చాక్రియ అనే వాక్యంతో కేవలము కర్మయోగ స్థుతి మాత్రమే ఆయన చేస్తున్నాడు గృహస్థుల కోసం సర్వారంభపరిత్యాగీ ఇది చ తత్ర తత్ర భగవత స్వవచనాన్ని ప్రదర్శితాన్ని శృతి స్మృతుల్లో సన్యాసాశ్రమాన్ని విధించే వాక్యాలు అనేక ఉన్నాయి అవి మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడు స్వయంగా సన్యాసాశ్రమాన్ని గురించి ఎన్నో చెప్పాడు ఉదాహరణకి సర్వారంభ పరిత్యాగి అని చెప్పాడు అన్ని ఆరంభము అంటే కర్మ ఆరభ్యతే ఇత్యారంభ కర్మ సకల కర్మలను త్యాగము చేయువాడు అని చెప్పాడు సకల కర్మలను త్యాగం చేయువాడు ఎవరవుతాడు గృహస్థవుతాడా సన్యాసి అవుతాడా సన్యాసి అవుతాడు కాబట్టి ఆ రకంగా శ్రీకృష్ణుడు ఈ సర్వారంభ పరిస్థితి అనే మాట మూడు నూరు చోట్ల ఉంది ఒక చోటే కాదు గీతలో కాబట్టి శ్రీకృష్ణుడు రెగ్యులర్ సన్యాసాశ్రమాన్ని గురించి ఎన్నో చోట్ల చెప్పాడు కాబట్టి ఆరోగ్యాన్ని మౌలి శ్లోకం దగ్గరికి వచ్చి ఇక్కడ కేవలము రెగ్యులర్ కర్మయోగమే తప్ప గృహస్థాశ్రమమే తప్ప రెగ్యులర్ సన్యాసాశ్రమం ఏదీ లేదు అని కనుక మీరు వ్యాఖ్యానం చేసి కూర్చోబెడితే ఆయన అక్కడక్కడ చెప్పిన మాటలకే విరోధం వచ్చిపోతుంది తైర్విరుధ్యతే చతుర్థాశ్రమ ప్రతిషేధ కాబట్టి నాలుగవ ఆశ్రమాన్ని ఈ శ్లోకం నిషేధిస్తోంది అని చెప్పినట్లయితే ఆయన చెప్పిన ఈ పలు వాక్యములకు అది విరోధం వస్తుంది కాబట్టి అలా చెప్పరాదు కాబట్టి ఈ శ్లోకంలో నా నిరజ్ఞ చాక్రియ అనే పదం అది గృహస్థాశ్రమంలో ఉండే కర్మయోగాన్ని అనుష్ఠించి వాడిని స్థితించే వాక్యం తప్ప చతుర్థాశ్రమాన్ని ప్రతిషేధించే వాక్యము మాత్రం కాదు ఇది సంబంధ భాష తేలిగ్గా మనం సంబంధ భాష్యాన్ని ఫినిష్ చేశాం ఇప్పుడు తస్మాత్ మునే యోగమారుక్షో ప్రతిపన్నగార్హస్థ్య అగ్నిహోత్రాదిఫలనిరపేక్షం అనుష్ఠీయమానం జ్ఞానయోగారోహణ సాధనత్వం సత్వశుద్ధిద్వారేణ ప్రతిపద్యతే ఇది స్వసన్యాసీ చ యోగీ చ స్తూయతే ఇంకొక్కటే మాట ఓ గృహస్థుని పట్టుకుని అందులో ఈయనే సన్యాసి ఈయనే యోగి అన్నారు అనుకోండి దాని అర్థం ఏంటి అది స్థితి కదది స్థితి అంతే కదా కుర్రవాడిని చూపించి వాడు కుర్రలా కనపడుతున్నాడు వీడు అండి జ్ఞానాన్ని బట్టి వీడు వృద్ధుడే అంటే నిజంగా వయస్సు వచ్చిందని కాదు స్థితి అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని చూపించి వీడే సన్యాసండి అంటే స్థితి చేస్తున్నాడు అంత మహిమ ఉన్నది ఆ కర్మయోగం ఏమిటది తస్మాత్ కాబట్టి మూనే ఆయన ఎటువంటి వాడు ముని ముని అంటే మననశీల క్రితం వేషం పెట్టి కూర్చున్నాడు కాదు మననశీలు అంటే లౌకిక వ్యాపారాలు ఎంత అవసరమో అంత చేసుకుని మినిమలిస్టిక్ అప్రోచ్ అంట మినిమలిస్టిక్ అప్రోచ్ ఏదో ఒక పది రూపాయలు సంపాదించడం ఇంట్లో భార్య కావాల్సిన లక్ష్యాలను సమర్పించడం ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తూ ఉంటాం ఇంత పని చేస్తే మీకేమవుతుంది గొప్ప శక్తి కన్సర్వ్ అవుతుంది మానసిక శక్తి తర్వాత బ్రెయిన్ కన్సర్వ్ ఫిజికల్ శక్తి కూడా కన్సర్వ్ ఆ శక్తిని ఉపయోగించి మీరు ధ్యానం చేస్తారు అటువంటి వాడిని మూడు లోకంలో చాలా మంది చేస్తారంటే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఎంత సంపాదించినా చాలా ఇంకా ఎక్కువ సంపాదించాలి కోటి సంపాదించితే పది కోట్లు సంపాదించాలి పది కోట్లు వచ్చేస్తే ఎంత కావాలి వంద రావాలి వంద కోట్లు కావాలి వంద కోట్లు వచ్చేసాయి అనుకోండి ఇప్పుడు ఎంత కావాలి వెయ్యి కోట్లు కావాలి వెయ్యి కోట్లు వచ్చేసాయి అనుకోండి ఇప్పుడు ఎంత కావాలి పదివేల కోట్లు కావాలి అప్పుడు పడిపోతాడు అక్కడి నుంచి పడిపోతాడు ఆ పడిపోవడం పడిపోవడం ఇంకా పాతాళంలో కంటే పడిపోతుంది ఎందుకంటే అన్ని కోట్లు ఎందుకండి ఏదో సంపాదించిందా మనకు కావాల్సింది ఏమిటి ఈ కోట్లు ఎలాగో నిలపడం శ్మశానానికి పూచిక పుల్ల కూడా రాదు వీడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దేహం కూడా వీటితో కాదు ఈ ప్రేమించిన దేహం కూడా వీటితో కాదు హెయిర్ స్టైల్ ప్రాయముగా హెయిర్ స్టైల్ పెట్టుకున్నాను అనుకోండి అది ఇక్కడే ఉండిపోతుంది వీటితో కాదు ఏం చేస్తుంటాడు ఈ కోట్లు కాబట్టి జీవితం కోట్లు సంపాదించడం కోసం మనకు మానవ జన్మ రాలేదు మరి ఎందుకోసం వచ్చింది నేనే ఆ ఆత్మతత్వాన్ని మననం ద్వారా ధ్యానం ద్వారా తెలుసుకోవడానికి వచ్చింది అందుకోసం వచ్చింది నేనే మరైతే ప్రతిపన్న గార్హస్య గృహస్థాశ్రమంలో ఉన్నాడు కదా మంచిది ఉండదు గృహస్థాశ్రమంలో ఉంటే తప్పే ఉంది అందులోనే ఉన్నాయి కాబట్టి కాబట్టి ఎంత అవసరమో మినిమలిస్టిక్గా కావలసినటువంటి ధనాన్ని దాన్ని సంపాదించుకుంటూ యోగం ఆరు వృక్షో వీడు ఆరు వృక్షు పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారు ఆరుహ ఆరుక్షుడు ఇప్పుడు ఓ శిఖరం ఉంది కొండ ఈ కొండ ఎక్కాలి అనే కోరిక గలవాడిని ఆరు అంటారు ఎక్కేసి అక్కడ కూర్చున్న వాడిని ఆరుధ ఇప్పుడు ఈ గ్రహిస్తున్నాడు ఏదో మినిమలిస్టిక్ గా కావాల్సినటువంటి డబ్బు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ మననశీలుడే ఉంటాడు ఇప్పుడు ఇతను అనుకుంటాడు ఈ యోగాన్ని యోగం అంటే ఈశ్వర సాక్షాత్కారము అనే కొండ శిఖరాన్ని మనం ఎక్కాలి ఇప్పుడు దేవాలయాన్ని కొండ మీద కట్టాలి ఎందుకని వీరు కొండ ఎక్కాలి వీడు ఏమనుకుంటాడు అన్ని లిటరల్గా తీసుకుంటారు మన దగ్గర ఇది సమస్య ఈ మతంలో ఏం చేస్తారంటే అన్నింటినీ లిటరల్గా తీసుకుంటారు కొండ ఎక్కడం అంటే నిజంగా ఒక కొండ ఎక్కేదేమని అనుకుంటాడు కొండ ఎక్కడం అనేది ఉంటుంది దాని స్పిరిట్ ఏమిటంటే నీవు నీ యొక్క అంతరంగంలో ఉండే మాలిన్యాలన్నింటినీ తొలగించుకుని ఆ దైవత్వం వైపుకి ముందుకి జరగాలి అని ఏడు కొండలు ఎక్కాలన్నారు ఏడు కొండలు ఏంటంటే సప్త భూమిక యమం పాటించు నియమం పాటించు ఆసనంలో ఉండు ధ్యానం చేయి ప్రాణాయామం చేయి ధారణ ధ్యానం చేయి సమాధిస్తుంది అని ఆ సమాధి అయితే ఈశ్వరు సాక్షాత్కారం ఆ ఈశ్వరు సాక్షాత్కారానికి ఏడు మెట్లు ఎక్క ఏడు కొండలు ఎక్క ఒక్కొక్కటి ఒక్కొక్క కొండ ఇది ఏడు కొండల వాడు అంటారు అంతేగాని ఓ బస్సులోనో ఎక్కడో కూర్చుని ఏదో కొండ మీద దిగేసి అయితే ఇది మోక్షం వచ్చేసింది అనుకోకూడదు ఏదో కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసి రావాలి కానీ దాని స్పిరిట్ కొండ ఎక్కడం కాదు వంద ఎక్కడాన్ని ఉన్నప్పుడు ఎవరెస్ట్ ఎక్కి వాళ్ళు జపాన్ నుంచి డెన్మార్క్ నుంచి వాళ్ళందరూ వచ్చి ఎవరెస్ట్ ఎక్కేసి చెప్పవసరం మీరు ఎంత కొండ ఎక్కుతారు మీ అంత కొండ ఎక్కడానికి మీకు బస్సు కావాలి వాడు మీరు నడిచి ఎక్కేస్తాడు ఎవరెస్ట్ ఇప్పుడు ఏం చేస్తాడు వాడికి మోక్షం వచ్చేస్తుందా కాబట్టి కొండ ఎక్కడం అంటే ఇది ముఖ్యంగా ఈ ఆరో అధ్యాయంలో ఈ కొండ ఎక్కడం అనే మాట ఉంటుంది ఎక్కువగా ప్రారంభంలో కొండ ఎక్క గోరే వాడిని ఆరుగురు ఏంటి కొండ యోగం ఆరుగురు యోగం అంటే ఈశ్వరునితో తనకుండే అభేదాన్ని సాక్షాత్కరించుకుంటా అది యోగం యోగం అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం ఆ ఆత్మజ్ఞానం అనే కొండని ఎక్కాలి అని ఈ గృహస్థు కోరుకుంటున్నాడు ఆరు వాడు ఏం చేయాలి అగ్నిహోత్రాది కర్మ అనుష్ఠీయమానం వాడు అగ్నిహోత్రము సంధ్యావందనము మొదలైన కర్మలను చేసుకుంటూనే ఉంటాడు కానీ ఎలా చేస్తాడు ఈ అగ్నిహోత్రంతో స్వర్గాన్ని పొందాలి అని చేయండి ఎందుకంటే స్వర్గం అంటే ఇంకా యోగం లేదు యోగం ఉంటే స్వర్గం లేదు స్వర్గం ఉంటే యోగం లేదు కాబట్టి మీరు ఏం చేస్తాడంటే ఫల నిరపేక్ష ఆ చేసే అగ్నిహోత్రాలు కాబట్టి ఫలాన్ని అపేక్షించకుండా యోగాన్ని అనుష్ఠిస్తారు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆరు ఆ ఆత్మజ్ఞానము అనేటువంటి ఉన్నత స్థానాన్ని వీడు అధిష్ఠించాలి చేరుకోవాలి అని కోరుకుంటున్నాడు కనుక అలా చేసి వాడికి ఈ విధంగా కర్మయోగాన్ని అనుష్ఠిస్తే ఏమవుతుంది ధ్యాన యోగము అనే మెట్టెక్కుతాడు ధ్యాన యోగ ఆరోహణ సాధనం ధ్యాన యోగము అనే వ్యక్తికి ఎక్కుతాడు ధ్యాన యోగము అనే వ్యక్తికి ఎక్కాలంటే నిరపేక్షంగా కర్మను చేయుట అనే కర్మయోగాన్ని మీరు అనుష్ఠించాలి అలా అనుష్ఠిస్తూ ఉంటాడు కాబట్టి కర్మయోగాన్ని అనుష్ఠిస్తే ధ్యానయోగము అని వ్యక్తికి ఎలా ఎక్కగలుగుతాడు సత్వశుద్ధి ద్వారా ఎప్పుడైతే మీరు కర్మయోగాన్ని నిరపేక్షంగా అనుష్ఠిస్తారో అంతఃకరణంలో ఉండే రాగద్వేషాలన్నీ శుద్ధి అవుతాయి చూడండి మనిషి పూజాధిక కర్మలు చేసిన సందర్భంలో కూడా స్వార్థంతో చేసినట్లయితే ఆ పుణ్యకర్మ కూడా భవిస్తుంది నిస్వార్థంగా చేస్తే లౌకిక కర్మ కూడా ముక్తికి మార్గాన్ని వేస్తుంది కాబట్టి ఏ కర్మ చేసేయడం కంటే ఏ యాటిట్యూడ్తో చేసేయడం అన్నది ఆ మోటివ్ బిహైండ్ యాక్షన్ చాలా సుప్రీంగా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఫలాన్ని అపేక్షించకుండా నిస్వార్థంగా కర్మను అనుష్ఠిస్తున్నాడు కనుక తద్వారా అంతఃకరణలో ఉండే రాగద్వేషాలు ఆ ఫలం మీద ఉండే ఆసక్తి ఆశ అన్నీ పోతాయి పోయి అంతఃకరణం శుద్ధమైపోతుంది శుద్ధమైపోతే జ్ఞానయోగాన్ని అనుష్ఠించడానికి సామర్థ్యం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు చూడండి గృహస్థిగా ఉంది కర్మయోగాన్ని చేసుకుంటూ మననశీలుడై ధ్యానంలోకి అడుగు అనుకోండి వాడు గొప్ప లేకపోతే సన్యాసం కూర్చుని లోక వ్యవహారాల్లో అవుతూ ధ్యానం లేదు ఏమీ లేకుండా ఉన్నాడనుకోండి ఎవరు గొప్ప కాబట్టి గృహస్థు సన్యాసి కంటే గొప్పవాడని కాదు సన్యాసం తీసుకుని శాస్త్రాన్ని శ్రవణం మనం నిధిధ్యాసనం చేసుకో జీవించాడు అనుకోండి ఆ సన్యాసి ఎలాగూ గొప్పవాడే ఆ సన్యాసాన్ని విశేషించడం ముందు తాత్పర్యం కాదు గృహస్థులు ఉన్నాడు సన్యాసం కూడా ఇప్పుడు ఏం చేయాలి నువ్వేమి పెట్టబెట్టుకో నువ్వు చక్కగా గృహస్థుగా ఉంటూ నీ కర్మ అనుష్ఠించి ఆ కర్మని కర్మయోగంగా మార్చు అంతఃకర్మం శుద్ధము ధ్యానం చేయి మోక్షాన్ని పెట్టు కాబట్టి ఇప్పుడు సన్యాసం తీసుకుని శాస్త్రాన్ని శ్రవణం అనేది ధ్యాసనాథం చేసే యోగి ఏ మోక్షాన్ని పొందుతారో ఈ కర్మయోగాన్ని చేసే గృహస్థు కూడా అదే మోక్షాన్ని పొందుతారు అంటే ఏమైపోయిందనమాట ఇది అంత గొప్పదైపోయింది అగ్నిహోత్రం లేకున్నా కూడా అగ్నిహోత్రం లేకుండా సన్యాసం పుచ్చుకున్న వాడికి ఏది దొరుకుతుందో వీడికి అగ్నిహోత్రాలను చేసుకుంటూ కూడా అంత గొప్పదైపోయింది అని స్థితిస్తున్నారు అది సంగతి ఇది శ్రీ భగవాను వాచ నా శ్రుతకర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసీచయోగి నిరజ్ఞర్న ప్రియ శ్రీ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు చూడండి శ్రీకృష్ణ భగవానుడు అంటే రెండు ఉంటాయి ఆయనకు తోడుగా ఒకవైపున వంశీ మురళి ఉంటుంది ఇంకోవైపున గీత మురళీ గానము గీతా గానము గీత కూడా గానం పేరే గీత కదా గీత అంటే గానం చేయబడేది సో శ్రీకృష్ణుడు అనేప్పటికీ గానములకు శ్రీకృష్ణుడికి ఒక అవినాభావ సంబంధం గానం కూడా ద్విధం ఒకటి మురళీ గానం రెండవది గీతాగానం సో శ్రీ భగవాన్ వాచ అంటే సో గాన గానమునకు ఒక కొత్త వరవిని దిద్దినటువంటి ఆ ఈశ్వరావతారం శ్రీకృష్ణుడు ఆయన చెప్పుకున్నాడు వాచ అనేది సంస్కృతంలో ప్యాస్టన్స్ కానీ మనకి శ్రీకృష్ణుడు ఎప్పుడో కొన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండి కనుమరుగైన ఒక మనిషి అని మనం అలా స్వీకరించాం ఆయన సనాతనుడైన ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు ఇప్పుడు ఉన్నాడు అంటే ఇంకో అప్పుడు లేడు అను లేకపోతే ఇంకో అప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడు అంటే ఈశ్వరుడు ఎలా అవుతాడు ఇక్కడ లేడు ఎక్కడో ఉన్నాడంటే ఈశ్వరుడు ఎలా అవుతాడు కాబట్టి ప్రతి క్షణాన్ని ప్రకాశింపజేసేవాడు ఇష్టం ప్రతి కణంలో నిండి ఉన్నవాడు ఇష్టం ప్రతి పదార్థం రూపంగా ఆవిర్భవించి ఉన్నవాడు ఇష్టం కాబట్టి ఈశ్వరుని యొక్క వచనం దగ్గరకు వచ్చేప్పటికీ ప్యాస్టెన్స్ ప్రెజెంటెన్స్ అనే క్యాన్సులు ఏమీ ఉండవు చాలా తీర్పులు సనాతనులు ఉంటారు అంచేతనే వేద మంత్రాల్లో ఎక్కడైనా కూడా లిఫ్ట్ ఇస్తే ప్యాస్టన్స్ వస్తే దానికి ప్రజెంటెన్సే అర్థం పెట్టుకుంటాం కాబట్టి శ్రీ భగవానుడు అర్జునుని రూపంగా ఉన్న నాకు నా హృదయంలో ఉండి బోధించుతున్నాను అని అర్థం శ్రీ భగవాను వాక్య ఓకే కర్మ కరోతి కర్మ కరోతి యహ యహ ఎవడైతే కర్మ కరుష్ఠం కర్మను చేస్తున్నాడు ఎటువంటి కర్మను చేస్తున్నాడు కర్మలో ఐక్యత ఇక్కడ కార్యం కర్మ కరోతి కామ్యం కర్మ కరోతి నా కామ్యకర్మ చేస్తున్నాడు అనుకోండి కామ్యం కర్మ కరోతి కర్మ ఐదు రకాలు నిత్యకర్మ నైమిత్తిక కర్మ కామ్యకర్మ ప్రాయశ్చిత్త కర్మ నిషిద్ధ కర్మ నిషిద్ధ అరుణుత్వం ఐదోటి నిషిద్ధ కర్మ అంటే చెయ్యకూడదు కర్మ కాబట్టి చెయ్యకూడని కర్మ కూడా కర్మయోడు అవుతాడా కాబట్టి తీసి పడవేయండి ప్రాయశ్చిత్త కర్మ ప్రాయశ్చిత్త కర్మ ఎవరికి కావాలి చెయ్యకూడని కర్మ చేసేవాడికి కావాలి కర్మయోగికి ప్రాయశ్చిత్తంతో పనే ఉంది కాబట్టి అది కూడా తీసేయండి కావ్యకర్మ కావ్యకర్మ అంటే ఏంటి ఫలాన్ని కోరి చేసే కర్మ ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము ఫలమునందు ఆసక్తిని విడిచిపెట్టి కర్మ చేసేవాడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కామ్యకరణం ఏమవుతుంది తీసేయండి త్రోయిట్ అది కూడా అవసరం నిత్య కర్మ అంటే ప్రతిదినము చేయవలసిన కర్తవ్య కర్మ తప్పక చేయదగిన కర్మ ప్రతిదినము అది నిత్యకర్మ నిత్యాంటే ప్రతిదినం ఉదాహరణకి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేయుట ప్రార్థించుట అధ్యయనించుట ఆ సందర్భాన్ని బట్టి అది నిత్యకర్మ ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు భోజనం చేసినట్టుగా ప్రతిరోజు ఉదయించే సూర్యుడిని మనం ఆరాధించాలి అది నిత్యకర్మ వైదికమైన నిత్యకర్మ నైమిత్తిక కర్మ అంటే ఆ సందర్భాన్ని బట్టి నిమిత్తము అంటే సందర్భం ఇప్పుడు గ్రహణం వచ్చిందనుకోండి స్నానం చేయుట లేకపోతే గ్రహణం వస్తే ఏదో ఒక పని చేయుట గ్రహణానికి సందర్భం లేకపోతే ఇంకొకటి సందర్భం కాశీలో ఉన్నారనుకోండి అనుకోకుండా కాశీలో ఉన్నారనుకోండి గంగాలో స్నానం చేయాలి గంగా స్నానం నిత్యకర్మ కాదు నైమిత్తిక కర్మ కాశీ వెళ్తే చేయాలి అటు అటువంటి నైమిత్తిక కర్మ లేకపోతే పితృ శ్రాద్ధం నైమిత్తిక కర్మ గృహస్థ చేయాల్సిన ఆ సంవత్సరంలో ఆ రోజు వచ్చినప్పుడు చేస్తారు సో అటువంటి నైమిత్తిక కర్మ నిత్య కర్మ వీటిని ఏమంటారంటే కర్తవ్య కర్మలో డ్యూటీస్ తప్పక చేయదగిన కర్మ కార్యం కర్మ అంటే కర్తవ్యం కర్మ కాబట్టి కర్మను చేయటంలోనే ఏ కర్మను చేస్తాడు అనేది కర్మయోగానికి అయిపోతుంది అన్ని కర్మలు చేస్తే కర్మయోగం కాదు ఏ కర్మలు చేస్తే ఫలాకాంక్షారహితంగా చేయగలుగుతారో వాటికే ఇక్కడ వ్యవస్థ కాబట్టి మీరు కర్మయోగం చేయాలి అనుకుంటే మీ జీవితం నుంచి కామ్యకర్మలు ప్రాయశ్చిత్త కర్మలు నిషిద్ధ కర్మలు నిష్క్రమిస్తాయి ఇక నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు రెండింటికి కలిపి కర్తవ్య కర్మ లేక కామ్యం కర్మ అని పేరు అవి విధిగుంటాయి అవి మాత్రమే చేస్తాయి అంతకుమించి ఎక్కువ కర్మలు చేయకూడదు ఎందుకంటే సపోజ్ మీరు రోజంతా కర్మలు చేస్తూ బిజినెస్ చేసుకుంటూ కోట్లమైన కోట్లు సంపాదించుకుంటూ రాక్షాలను చేశారనుకోండి మంచిది మీరు చేయొచ్చు కానీ మనము ధ్యానము అంతఃకరణ శుద్ధి ఇవన్నీ ఏమవుతాయి పాలెత్తిపోయాం ఇవన్నీ ఉండవు ఇవన్నీ కావాలంటే మీరు గృహస్థాశ్రమంలో మినిమలిస్టిక్ యాటిట్యూడ్ అవలంబించాల్సి ధనము సంపాదన ఇత్యాదులు ఎంత అవసరమో అలాగే భోగాలు కూడా ఏదో కొద్దిగా పోవాలి ఇప్పుడు మీరు వచ్చిన ప్రతి కొత్త సినిమా భార్య భర్త వెళ్ళి చూసించారు అలాగే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా టీవీలో రేడియో పెట్టుకుని సినిమా పాటలు ఇంకో కూర్చున్నారు ఇంకే ధ్యానం ఎప్పుడు చేస్తారు కాబట్టి కోపముల ఎడవ కూడా ఒక పరిమితి ధనాధికమైన ఉండే వ్యామోహం ఒక పరిమితి పెట్టేసుకుని ఆ ఎనర్జీని సేవ్ చేసుకుని ఆ సేవ్ అయిన ఎనర్జీని కార్య కర్మ అంటే కర్తవ్య కర్మలను చేస్తూ అది కూడా ఎలా చేయాలి అనాశ్రిత కర్మఫలం కర్మఫలాన్ని ఆశ్రయించకుండా చేయాలి కర్మఫలాన్ని ఆశ్రయించడం అంటే ఏదో పద్ధతి మీరు పూజ చేస్తున్నారనుకోండి పూజ సత్యనారాయణ స్వామిని పూజిస్తుంది నారాయణుని పూజిస్తుంది ఈ పూజకి ఫలం ఏంటి అంటే మనకి సంపద కావాలి అని పూజిస్తున్నారు అనుకోండి ఇప్పుడు మీరు ఆశ్రయించింది దేని సంపదని ఆశ్రయించి కర్మ చేస్తున్నారు నువ్వు దేవుడి మీద వేసినా నీ మనస్సు ఎక్కడ ఉంది సంపద మీద లేకపోతే స్వర్గాన్ని కోరిక చేస్తే నువ్వు దేవుడికి ఇచ్చినా నీ కోరిక స్వర్గం ఉంది మరి కోరిక స్వర్గం ఉండేదంటే ఆ పూజలో స్వర్గానికి ఏమొచ్చు కదా స్వర్గం మన చేతిలో లేదు దేవుడికి మనం పూజ ఎందుకు వేస్తున్నాం దేవుడి మీద ప్రేమ అంటే స్వర్గం మీద ప్రేమ స్వర్గం మీద ప్రేమ దేవుడి మీద ప్రేమకి భక్తిని పేరు స్వర్గం మీద ప్రేమకి భక్తిని పేరు లేదు ఇప్పుడు మీరు లాటరీ టికెట్ కొని దేవుడికి పూజ చేశాను అనుకోండి లాటరీ తగలడం కోసం ఇప్పుడు మీ ప్రేమ దేని మీద ఉన్నట్టు ధనం మీద ఉన్నట్టా దేవుడి మీద ఉన్నట్టా ధనం మీద ఉన్నట్టు కాబట్టి భక్తి ధనానికి ఉంది తప్ప దేవుడి మీద భక్తి లేదు కాబట్టి అలా కాదు కర్మఫలం అనాశ్రిత కర్మకి ఫలం ఉంటుంది నాకు ఆ ఫలం మీద మమకారం లేదు నేను భోక్తృత్వం లేదు నేను కర్మ ఫలాన్ని పక్కన పెట్టేస్తున్నాను అని పక్కన పెట్టేసి కర్మ చేస్తాను వాడు కర్మలు వాడు యోగి వాడు సన్యాసి అంతేగాని కేవలం అగ్నిహోత్రం విడిచిపెట్టేసి కాషాయం నీరు వేసుకుని లోప వ్యవహారాలు చూసుకుంటూ ఉండి వాడు సన్యాసి యోగి అని మీరు అనుకోండి గృహస్థిగా ఉన్నా కర్మయోగాన్ని ప్రేమగా అనుష్ఠిస్తూ ఉండేవాడు అదే గొప్ప అని శ్రీకృష్ణుడు ఇక్కడ స్థుతించారు దీన్ని మనం మళ్ళీ క్లాస్లో కొనసాగుతాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ